بسم الله الرحمن الرحيم ألم نشرح لك صدرك ووضعنا عنك وزرك الذي أنقض ظهرك ورفعنا لك ذكرك فإن مع العسر يسرا إن مع العسر يسرا فإذا فرغت فانصب وإلى ربك فارغب అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఓ ప్రవక్త మేము నీ హృదయాన్ని నీ కొరకు తెరవలేదా నీ నడుమును విరిచేస్తూ ఉండిన ఒక పెద్ద భారాన్ని నీపై నుండి దించివేశాము నీ కొరకు నీ పేరు ప్రఖ్యాతుల్ని ఇనుమడింపచేశాము కనుక కష్టాలతో పాటు తప్పనిసరిగా సుఖాలు కూడా ఉన్నాయి ఇందులో ఎలాంటి సందేహమూ లేదు కష్టాలతో పాటు తప్పనిసరిగా సుఖాలు కూడా ఉన్నాయి కాబట్టి నీకు తీరిక లభించినప్పుడు కఠోరమైన ఆరాధనలో నిమగ్నుడవైపో నీ ప్రభువు మీదనే నీ మనస్సును లగ్నం చెయ్యి